या वासुदेवे अनीश्वरा शङ्का मूर्खाणाम् ताम् परिहरन् श्रीभगवानुवाच यदर्थो हि अर्जुनस्य प्रश्नः बहूनि मेव्यतीतानि जन्मानि तव च अर्जुन तान्यहम् वेदसर्वाणि न त्वम् वेत्थपरन्तप బహూని మే మమ వ్యతీతాని అతిక్రాంతాని జన్మాని తవచ హే అర్జున తాని అహం వేద జానే సర్వాణి నత్వం వేత్త జానీషే ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాత్ అహం పునః नित्यशुद्धबुद्धमुक्तस्वभावत्वात् अनावरणज्ञानशक्तिः इति वेद अहम् हे परन्तप